హే భగవాన్ చూపు లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకచ్చు స్పర్శ లేకపోతే బ్రతకచ్చు రుచులు లేకపోతే బ్రతకచ్చు శబ్దాలు లేకపోతే బ్రతకచ్చు ప్రాణం లేకపోతే బ్రతికే అవకాశం లేదు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసు నువ్వు ఉంటేనే తర్వాత అన్నీ ప్రాణం ఉంటే నా దేహంలో ప్రాణం ఉంది కనుక ఆ తరువాత నేను భోంచేయాలంటే భోంచేస్తాను చూడాలంటే చూస్తాను పానీయం తీసుకోవాలంటే తీసుకుంటాను ఏదన్నా చేస్తాను కానీ నాకు మాత్రం ప్రాణం ఉండాలి ఈ ప్రాణం నీవే గనక నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అస్మాత్ తస్మాత్ త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కనుక ఇట్లా ప్రత్యక్షంగా నువ్వు బ్రహ్మవుగా నాకు తెలుస్తూ ఉన్నావు గనక నేను నీవే బ్రహ్మవు అని చెబుతూ ఉన్నా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి ఋతం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి ఋతము అంటే సత్యం సత్యం అంటే ఋతం అది మిత్ర అంటే అర్యమహ అర్యమహ అంటే మిత్ర అర్థమవుతుంది <laughs> అంతే ఇంకేం లేదు కాబట్టి వేరు వేరుగా వస్తే రతం వధిష్యామి అంటే సత్యం పలుకుతున్నానని అర్థం సత్యం వధిష్యామి అంటే సత్యం పలుకుతున్నానని అర్థం కానీ ఈ రెండు గనక కలిసి గనక ఎక్కడైనా వచ్చాయంటే జంట పదాల్లాగా అప్పుడు మాత్రం అవి సినానిమస్ కాదు అప్పుడు పర్యాయ పదాలు కావవి అర్థం చేసుకో వేరు వేరు చోట్ల కనుక వచ్చాయా అక్కడ సత్యం అని వచ్చి ఇంకో చోట రుతం అని వచ్చింది అనుకో రెంటి అర్థం ఒకటే కానీ ఒక పదం తర్వాత ఒక పదం ఒకే దగ్గర గనక మనకు కనిపించిందంటే మాత్రం దాన్ని వేరుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే సత్యం వదిష్యామి అంటే త్రికరణ శుద్ధిగా ఉండడం ఏదైతే నాకు తెలుసో దానినే నేను మాట్లాడుతూ ఉన్నాను ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో దానినే నేను చేస్తున్నాను కాబట్టి వాక్కు మనసు కర్మ ఈ మూడు కూడాను ఒకే విధంగా ఉండ ఇది సత్యం అయ్యా నువ్వు సత్యం పలకవయ్యా అంటే ఏమని నీ మనసులో ఏదుందో అదే చెప్పు ఓకే ఏదైతే మనసులో ఉందో నువ్వు అదే చెప్పాలి ఏదైతే చెబుతూ ఉన్నావు అదే చేయాలి కాబట్టి నువ్వు చేయడానికి నువ్వు పలకడానికి నీ మనసులో ఉన్నదానికి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉండడానికి అవకాశం లేదు ఇది సత్యం మూడు దశల్లో ఒకే విధంగా ఉండాలి త్రికరణ శుద్ధిగా ఇది సత్యం అటువంటి సత్యం నేను పలుకుతూ ఉన్నా కానీ తమాష రతం వదిష్యామే ఇది తమాష ఇదేంటండి యథా శాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరి సుపరి నిశ్చితమర్థం బుద్ధౌ మన బుద్ధిలో యథా శాస్త్రం తదా కర్తవ్యం యథా శాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ చూడండి సుపరి నిశ్చితం అర్థం తదధీనత్వాత్ త్వామేవ బ్రహ్మ వదిష్యామి ఇది త్వామేవ వదిష్యామి ఏదైతే నువ్వు సత్యం అనుకుంటూ ఉన్నావో నీ మనసులో ఉందో అదే నువ్వు చెప్పచ్చు అదే నువ్వు చేయొచ్చు కానీ ఇప్పుడు ఇలా చూచినప్పుడు నా మనసులో ఏదున్నదో అదే నేను చెప్పానండి నేను ఏదైతే చెప్పానో అదే నేను చేశానంటాను కానీ నా మనసులో ఉన్నది సత్యం కాకపోవచ్చు <clears throat> అర్థమవుతుందా ఇప్పుడు మనం ఒక్కొక్కసారి సత్యాలను అసత్యాలుగా అసత్యాన్ని అసత్యాలుగా ప్రచారాలు చేసుకుంటూ పోతాం ఒక వ్యక్తికి వెళ్ళి చెప్తాం ఆయన దుర్మార్గుడండి అని చెప్తాం ఎట్లండి నాకు తెలుసండి ఆయన ఇలాంటి పనులు చేశాడండి ఆయన దుర్మార్గుడండి అని చెప్తాం పాప వాళ్ళు నమ్మేస్తారు నిజమే అనుకుంటారు ఎట్లా నాకు తెలుసండి మళ్ళీ మనమే వెళ్ళి క్లారిఫికేషన్ సార్ నేను వెరిఫై చేసుకున్నాను సార్ పాప ఆయన కాదు సార్ అది ఇంకొక రకంగా జరిగింది సార్ ఆయన మీద వచ్చింది సార్ దొంగతనం చేసింది ఆయన కాదు సార్ ఇంకొక ఆయన సార్ పొరపాటు సార్ బై మిస్టేక్ సార్ మరి ఇంతకుముందు నువ్వు చెప్పింది ఆయన నాకు చెప్పిందే నేను నీకు చెప్పాను ఆయన నీకు చెప్పింది సత్యం కాకపోవచ్చు అది యథాశాస్త్రం యథా కర్తవ్యం కాబట్టి ఏదైతే నువ్వు చెబుతున్నావో అది రూఢిగా నీకు తెలిసి దాన్నే పలకగలిగేటువంటిది రుతం నీ మనసులో ఉండేది మాత్రమే పలికేది సత్యం కాబట్టి నా మనసులో ఒకటి పెట్టుకుని మాటలో ఒకటి లేను ఎస్ రైట్ నువ్వు సత్యం కానీ వృతం ఎప్పుడో తెలుసా అసలు నీ మనసులో ఉండేది సత్యమా కాదా మనం పూర్వం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్ ఆన్సర్ చూసి వేసుకొని పోయేది కదా లెక్కలు మ్యాస్ట్రేట్లు అనేది ఒక్కోసారి బుక్ ఆన్సర్ తప్పుగా అధిసారుతం ఇప్పుడు అర్థమైందా అది రుతం యథా శాస్త్రం తదా కర్తవ్యం రెండు బుద్ధౌ సుపరినిశ్చితమర్థం తదధీనత్వాత ఇది శంకర భాష ప్లీజ్ అందువల్ల ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి కాబట్టి నేను సత్యం పలుకుతాను కానీ హే భగవాన్ ఆ సత్యం కూడా రూఢైనటువంటి సత్యం పలికేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు ప్రార్థన చూచారా ఇద్దరు కాబట్టి నా అనుభవాలు నేను మా శిష్యుడికి చెప్పడమే కాదు ఇది అదే శాస్త్రానికి భిన్నం కాకుండా ప్రమాణం అందిస్తూ ఉన్నాను కనుక గురువు కూడా సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి ఇహ తన్మామవత్ తత్ మాం అవతు తత్ ఎవరు పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వర తత్ ఆ పరమాత్మ మాం విద్యార్థిన అవతు రక్షతు కాబట్టి ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక తన్మామవతు తత్ వక్తారం అవతు తత్ ఆ పరమేశ్వరుడు వక్తారం అవతు వక్తారం గురుం ఆచార్యం అవతు రక్షతు ఇది చూచారా నన్ను రక్షించుగాక విద్యార్థిని ఆచార్యుడిని కూడా రక్షించుగాక ఎందుకయ్యా ఫలం ఏంటి నిన్ను రక్షిస్తే ఫలం ఏంటి ఆయన రక్షిస్తే ఫలం ఏంటి దేనికి విద్యాప్రాప్తి ఇక్కడ నేను ఎందుకనంటే విద్యా సంయోజనేనా మాం రక్షతు అవతు కాబట్టి ఏ విద్యనైతే నేను గురువు దగ్గర గ్రహించాలనో ఆయన బోధించేటువంటి అమృత తుల్యమైనటువంటి విషయం నా హృదయంలో సుస్థిరంగా నిలబడిపోవడానికి మాం అవతు విద్యార్థిన కాబట్టి విద్యార్థినైనటువంటి నన్ను రక్షించు ఆయన అవతు వక్తారం అవతు వక్తారం వక్తారం బోధించేటువంటి వాడిని వక్తని గురువుని ఆచార్యం గురుం అవతు రక్షతు దేనికి వక్తృత్వ సామర్థ్య సంయోజనేన గురుం రక్షతు వక్తృత్వ సామర్థ్యం కాబట్టి నేను ఆయన చెప్పేది అర్థం చేసుకునేటువంటి శక్తిని నాకిస్తూ నన్ను రక్షించు నాకు బోధించేటువంటి వక్తృత్వ సామర్థ్యాన్ని ఆయనకి ప్రసాదించి ఆయన్ని రక్షించు అంతేగాని ఆయన కూర్చొని మొదలుకొని చన్నా మిత్ర ఉండి ఆయన నేను చన్నా మిత్ర అంటే అన్నాడు అనుకోండి ఇంకా అయిపోయింది కాబట్టి అక్కడ కూడా ఫ్లో నడుస్తూ ఉండాలి కాబట్టి అదొక ప్రవాహ రూపంలో నా గురువు నాకు అందిస్తూ ఉండాలి ఆయన వెతుక్కుంటూ ఉండకూడదు ఏమిటా అని ఒక ప్రవాహంలాగా పడాలి ఆ ప్రవాహం పడాలంటే అదొక వరదలాగా పడాలంటే హే వరద సరేనా వరద రూపంలో నీ కృప పడాలి నా గురువు మీద కూడా అప్పుడు అది ప్రవాహ రూపంలో ఉంటుంది అవతు మాం అవతు వక్తారం చూసారా సత్యం వదిష్ హృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఎందుకు ఇది పునర్వచనం ఆదరార్థం ఆదరార్థం పునర్వచనం ఆదరార్థం ఏంటి స్వామీజీ ఆదరం ఏమిటి ఆదరం ఆ ఉన్న విషయాన్ని ఆదరించడం ఆదరార్థం పునర్వచనం ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా అంటే పూర్వం కూడా అనేవాళ్ళు ఏదైనా చెప్తే మనం చెప్తూ ఉంటే ఎదుటోళ్ళు అనేవాళ్ళు పూర్వపు రోజుల్లో చిత్తం చిత్తం చిత్తం చిత్తం ఆదరార్థం ఒక్కసారి చిత్తం అంటే సరిపోదు ఇప్పుడు మీరు ఏదైనా చెప్ప సరే సరే అదో ఆ పని చేస్తా సరే సరే సరే సరే సరే చాలు ఒకసారి సరే సరే ఏంటి ఆదరార్థం అలాగలాగే అలాగలాగే అలాగలాగే అలాగే అలాగే అలాగలాగే ఆదరార్థం okay okay okay okay okay okay ఒక ఓకే చాలు because there is only one Krishna only Krishna okay రెండెందుకు ఓకే ఆదరార్థం కాబట్టి పునర్వచనం ఆదరార్థం అవతు వక్తారం అవతు మాం అవతు వక్తారం అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి ఇంకేముంది బంధించేసినట్టే ఇప్పుడు శాంతి శాంతి శాంతి చూడండి ఉపనిషత్ పాఠానికి ముందే ఇంత ప్రిపరేషన్ నడిచిపోతా ఉంది ఓం ప్రణవం తస్య వాచక ప్రణవ భగవంతుడి యొక్క ప్రేమ పేరు అది హే కృష్ణ అన్నట్టుగా ఓం అంటే హే రామా అన్నట్టుగా ఓం అంటే అర్థతుంది ఓం శాంతి శాంతి శాంతి ఓం తస్య వాచక ప్రణవ భగవంతుడి పేరు అది నామం ప్రణవం ఓంకారం ఓం హే భగవాన్ ఓం శాంతి అది శాంతి శాంతి శాంతి కదు విసర్గం ఉంది ఓం శాంతి శాంతి శాంతి విసర్గం ఉంది కనుక శాఖ షావత్ సరేనా కాబట్టి ఓం శాంతి మూడు సార్లు ఎందుకండి అది సరే ఆదరార్థం అన్నారు ఇంతకుముందు అర్థం చేసుకున్నాం సరే సరే భలే భలే చిత్తం చిత్తం ఇదేంటిది ఇది మూడు సార్లు అయింది బలే బలే బలే బలే ఇదేంటి ఇది అది కాదు సార్ ఇది శాంతిని కోరుకుంటూ ఉన్నాం గనక అశాంతి కారణాలు మూడు విధాలుగా కనపడుతూ ఉన్నాయి ఆ మూడింటిని నివృత్తి చేయడం ఎందుకని ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం విఘ్నాలు ఆది భౌతిక విఘ్నం ఆది దైవిక విఘ్నం ఆధ్యాత్మిక విఘ్నం సరేనా <laughs> ఈ మూడు విఘ్నాలు లేకుండా ఉండాలి ఏది ఉపనిషత్ పాఠం నడిచేటప్పుడు బోధన గ్రహించేటప్పుడు ఏంటండి అది ఆది భౌతికం కేవలం ప్రకృతికి సంబంధించింది ఇప్పుడు మనం గురువు బోధిస్తూ ఉంటాడు మనం వింటూ ఉంటాం భౌతికంగా వచ్చేస్తాయి ట్రబుల్స్ ఏంటో తెలుసా ఒకేసారి ఒక పది కుక్కలు ఆ పక్క గోడ వెనక జరిగి ఒకటేసి ఎత్తుకున్నాయి అనుకోండి మరగడం ఏం చేస్తాం చెప్పండి ఎవరినొకరిని పంపించి వాటిని క్లియర్ చేసేంత వరకు ఆపేస్తాం విఘ్నం ఆ రోజుల్లో <laughs> కాకులు అరిచినా కూడా విపరీతం ఉదయం పూట నడుస్తూ ఉంటుంది ఉపనిషత్తు విపరీతం అరుస్తూ వచ్చాయనుకోండి కష్టమైపోవచ్చు అది కూడా లేకుండా ఉండాలి కుక్కలు అరవకుండా ఉండాలి వచ్చింది అనుకోండి ఆ రోజులే పాపం అందుకని వాళ్ళ భయం మనకంటే నిర్భయం ఏదైనా పులి వచ్చినా స్వామి తింటది కానీ మనల్ని ఎందుకని ఈ ఆశ్రమం స్వామిది ఆయన తెలుసు పులికి కూడా తెలుసు అర్థమవుతుంది అప్పుడేది ఎక్కడి చూస్తే తెలియదు అరణ్యాల్లో కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి అందుకని ఓ పులి వచ్చిందనుకో గురువు శిష్యులు అందరు కలిసి ఇంకేం ఉపనిషత్తు పులి వస్తే వ్యాఘ్రం పాలు రావచ్చు ఇప్పుడు మొన్న ఉపన్యాసాలు ఒక చోట జరిగింది నాకు తమాషా విచిత్రం ఇదంతా మంచి సబ్జెక్ట్ నడుస్తూ ఉంది సర్రని ఒక ఇరవై మంది లేచేశారు ఆ జనంలో నుంచి నాకు తెలుసు పాము అక్కడ ఉండే అవకాశం లేని లేదు ఎందుకంటే ఫుల్ గ్యాదరింగ్ లో మధ్యలో ఇంతకాలం ఎక్కడ ఉండింది ఆ పాము వన్ అవర్ అయిపోయింది నా స్పీచ్ అవకాశం లేదు గ్రౌండ్ బాగా మైదానం ఆ మైదానంలో మధ్యలో ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఇదేదో ఎందుకంటే అనుభవం ముప్పై సంవత్సరాలు ఆ సైడ్ నుంచి వచ్చిందంటే అర్థం ఉంది ఆమె లేస్తే ఈ సైడ్ నుంచి ఆయన లేచాడంటే అర్థం ఉంది మధ్యలో అక్కడ వచ్చిందంటే రాదు బాగా చక్క గ్రౌండ్ ఉన్నప్పుడు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత ఆరు గంటల అంతా ఆరు బావుకి కూర్చున్నారు సూర్యుడు వెలుతురుంది నేను వచ్చి ఆరున్నరకి ఉపన్యాసం స్టార్ట్ చేశాను నిండిపోయింది గ్యాదరింగ్ గ్రౌండ్ అంతా కూడాను అక్కడ మధ్యలో పాము ఎక్కడి నుంచి వస్తుంది ఎవరన్నా జోబిలో నుంచి ఉండాలి అవకాశం లేదు నేను అనుకున్నా అది అట్లా ఆగుతుంది నాకు తెలుసు <laughs> ఇదేంటంటే ముసలాళ్ళు అరటి అరటి పట్టలు ఉంటాయి వాటిని పాన్ పరకేసుకొని దాన్ని బా తాడుతో తీసుకొచ్చాడు పెట్టుకొని అర్థమవుతుంది ఇది బడి ఉంటుంది ఆయన వింటూ వింటూ ఆ పక్క ఆయన అది ఏదైనా కావచ్చు ఇప్పుడు ఒక వాచ్ చేయనే కావచ్చు ఆయన వింటూ ఉంటాడు అది ఎట్లాగ అర్థం కాదు ఇది అర్థం అవుతుంది స్వామి చెప్పేది ఎట్లాగ అర్థం కాదు ఇది అర్థం అవుతుంది అవుతుంది ఈయన ఎప్పుడైతే ఆ అన్నాడు వెంటనే ఆయన ఆయన ఆహా ఏంటి పావు పావు పావు పావు పావు పావు నేను ఆపేసి ఐదు నిమిషాలు అయిన తర్వాత అందరు కూర్చున్నాను ఏమన్నా పాము కాదన్నారు హర ఏం కాబట్టి ఇది ఏదైనా జరగచ్చు ఇదంతా భౌతికంగానే జరుగుతుంది కర్మ అర్థమవుతుంది ఇప్పుడు లో ఉపన్యాసాలు చేస్తా ఉన్నాం మధ్యలో ఒక మైక్ పోతా ఉంటుంది బండి పోయేంతవరకు ఆపుతాం మేము ఇంకేది మధ్యలో ఒక అరుపు వినిపిస్తుంది ఆపుతాం ఇంకా అంతకన్నా చేసేది పిచ్చోడు గడలను మధ్యలో చేసేది ఆపడమే ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ ఆది భౌతికం ఎందుకని నేను కావాలి అని అనుకోలేదు ఇవన్నీ ప్రపంచంలోనే జరుగుతున్నాయి తేళ్లుంటాయి పాములు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఈ విఘ్నాలు లేకుండా చేయవయ్యా ఓం శాంతి ఏది ప్రకృతి ఆ తరువాత ఇక్కడ కాకుండా పైనుంచి వస్తాయి సడన్ గా వర్షం వచ్చేస్తుంది వడగళ్ళ వాన పడిపోతూ ఉంటుంది పిడుగులు పడిపోతూ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తారు ఇద్దరు కూర్చొని గురు శిష్యులు అదే పోతా అందువల్ల ఇది ఆది ఆది భౌతికం కాదు ఇది ఆది దైవికం పరమాత్మ నుండి వస్తూ ఉంది ప్రకృతిలో ఏవేవి జరుగుతూ ఉన్నాయో సరేనా కుక్కలు అరిచాయంటే వాటికి ఎందుకో అరిచాయో కాకులు అరిచాయంటే ఏంటో కానీ వర్షం వచ్చిందంటే మాత్రం నియతి ఆర్డర్ ఈ ప్రపంచంలో వర్షం వస్తూ ఉంది కాబట్టి హే భగవాన్ నీ నుంచి వస్తూ ఉంది అది దైవికమైనటువంటిది ఈ జరిగినంత వరకు అట్లాంటి విజ్ఞానం కూడా పిడుగుపాట్లు అవి ఇవి లేకుండా నీ నుండి వచ్చేటువంటి విజ్ఞానం కూడా లేకుండా ఉండాలి అది దైవికం కాబట్టి ప్రకృతిలో ఏ విధమైనటువంటి విఘ్నం లేదు పరమాత్మ దగ్గర నుంచి ఏ విఘ్నం లేదు కానీ తమాషా ఏంటి తెలుసా లోపల నుంచి స్టార్ట్ అవుతుంది ఉన్నటువంటి తలనొప్పి వచ్చేసింది అనుకోండి ఎందుకని అంత బాగుంది కనుక ఉపన్యాసం తలనొప్పి వస్తుంది అప్పుడు ఏం చేస్తాడు వింటారా గా కడుపు నొప్పి వస్తుంది ఎందుకంటే కడుపు నొప్పి ఏదో టైంలోనే కదా వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉంటాము ఉన్నట్టు బాగా మాట్లాడుతుంది అది ఇక్కడ రావచ్చు అర్థమవుతుంది ఇది భౌతికం కాదు ప్రకృతిలో లేదు పరమాత్మ ఇచ్చింది కాదు ఇది మంది ఆధ్యాత్మికం కేవలం మనకు సంబంధించింది కాబట్టి కడుపు నొప్పి రావచ్చు తలనొప్పి రావచ్చు లేకపోతే మధ్యాహ్నం తిన్నది జీర్ణం కాక పక్కన పో లేదులే లేదులే ఈ పక్క ఈ బాధలు ఏం చేయాలి ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి కర్మ ఏంటో తెలుసా ఈ ప్రారంభాలు జీవితంలో జరిగిపోయి ఉంటాయి అవన్నీ జ్ఞాపకం వస్తాయి మన జీవితంలో అంతా మంచి జరగలేదు బాధాపూరితమైన చాలా జరిగి ఉంటాయి దానికి నువ్వు కర్తవ కావచ్చు కాకపోవచ్చు నీ ప్రమేయం ఉండొచ్చు లేకపోవచ్చు చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడ్డాం మెమరీస్ ఉన్నాయి ఒక్కసారి ఆ జ్ఞాపకాలు వచ్చాయనుకోండి గుండె పగిలిపోతుంది జీవితాలు ఎన్నో నష్టాలు పొంది ఉంటారు ఎందరో చేతన మోసాలు గురై ఉంటారు ఆ చెబుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం వచ్చింది అనుకోండి ఫినిష్ అయ్యో నేను ఈ విధంగా మోసపోయాను కదా ఇంకా అక్కడి నుంచి ఎక్కదు ఇంకా అదే ఉంటుంది అదే కనుక నా జీవితంలో జరగకుండా ఉంటే నేను ఎంత బాగుంటున్నా ఈరోజు ఓకే ఇవన్నీ ఆధ్యాత్మికం కనుక భగవాన్ నా గురువు పరమ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందిస్తూ ఉండిన నా దురదృష్టం ఈ విధంగా అడ్డుపడుతుందేమో ఈ ఆధ్యాత్మికమైనటువంటి విఘ్నం కూడా లేకుండా ఉండాలి కనుక కాబట్టి నీ నుండి ఏ విఘ్నం వద్దు ఇక్కడి నుంచి ఏ విఘ్నం వద్దు నా నుండి కూడా ఏ విఘ్నం వద్దు కేవలం జ్ఞానం ఒక వరదలాగా ప్రవహించని నా గురువు నుండి నాకు అందువల్ల ఈ మూడిట్లో అశాంతి వచ్చే అవకాశం ఉంది ఈ మూడు చోట్ల అశాంతి రాకుండా ఓం శాంతి చూచరా ఎందుకని ఆది దైవికం గనక పరమాత్మని మనం హే భద్రాత్మక నీవే తప్ప ఇతహపరం బెరుగ అని మనం గట్టిగా ఎట్లాగైతే హే గోవిందా ఇప్పుడు సినిమాలో పోతాడు గోవిందా గోవిందా అంటాం గాని గోవిందా గోవిందా ఆయన అంటాడు రా మోకాళ్ళ కన్ను ఎక్కువ చెప్తాను తర్వాత అందువల్ల ఎందుకంటే ఒక్కొక్క నాలుగు మెట్లు ఎక్కుతామంటే కాళ్ళు పడుకుంటుంటే గోవిందా ఏడు కుండలవాడా వెంకటరమణ ఏం మ్యూజిక్ ఓకే ఎందుకో తెలుసా బాధ బాధలో భగవంతుడి ఎవరైనా ఇప్పుడు ఏ మతమైనా సరే